కీర్తన నాలుగు వందల ఆరు కన్నులెదుటిదే ఘనవైకుంఠము వెన్నుని గొలిచిన విజ్ఞానికిని తలచినదెల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము పలికినవెల్లా పరమ మంత్రములే ఫలించిన హరిభక్తునికి పట్టినదెల్లా బ్రహ్మాత్మకమే పుట్టుగు గెలిచిన పుణ్యునికి మెట్టినదెల్లా మిన్నేటి నిధులే రట్టడి తెగువ మెరయువానికి వినినవియల్లా వేదాంతములే ఘనుడగు శరణాగతునికి ఎనసిన శ్రీ వెంకటేశుడే ఇంతా కొనకెక్కిన నిజకోవిదునికిని